తొలకరి మెరుపుకైవడి కొలుపుగా నీళ్ళందుదోచు బుగ్గల రీతిన్ అలా సూర్యకిరణమందున గల నీళ్ళంబులనే ఎరుక కనిపించునయ్యా అంతలో అతట కనిపించదయ్యా కలకాలమొకరీతి కలిగుండదీయరుక తిలకింప పవలు రాతిరి తిరుగు విధమున కనిపించునయ్యా అంతలో ఎచట కనిపించదయ్యా తొలకరి మెరుగు కైవడి పొలుపుగా నీళ్లందు దోచు బొగ్గల రీతిన్ అలా సూర్యకిరణమందున కల నీళ్లంబులనే ఎరుక కనిపించునయ్యా అంతలో అతట కనిపించదయ్యా కలకాలమొకరీతి కలిగుండదీయరుక తెలకింబ పవలు రాతిరి తిరుగు విధమున కనిపించునయ్యా అంతలో ఎతట కనిపించదయ్యా ఇది పదవిభజన